లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుకోబోతున్న సూత్రం ఆదిరంత్యేన సహేత ఇప్పటివరకు మనం ప్రత్యాహారం అనే శబ్దాన్ని వింటూ ఉన్నాము అయితే ప్రత్యాహారం అని దేన్నంటాం దాన్ని ఎలా నిర్మాణం చేస్తాము అనేది చెప్పే సూత్రమే ఆదిరంత్యేన సహేత ఇందులో పదవిభాగం చూద్దాం ముందు ఆది అంత్యేన సహ ఇత అని పదవిభాగం మొత్తం ఇందులో నాలుగు పదాలు ఉన్నాయి దీనికి అర్థం చూద్దాం కింద వృత్తి రాశారు అంత్యేన ఈతాసహిత ఆది మధ్యగానం స్వస్య చ సంజ్ఞా సత్ అంత్యేన ఈతాసహిత ఆది అంటే అంత్యమందున్న సంజ్ఞతో కలిసిన మొదటి వర్ణము మధ్యగానం స్వస్య చ మధ్యలో ఉన్న వర్ణాలకు స్వస్య అంటే దానికి కూడా సంజ్ఞ అవుతుంది అంటే దీనికి అసలు అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఐవుండ్రులు కేవోం గయోచ్ అనే మాహేశ్వర సూత్రాలు ఉన్నాయి ఇందులో నాక చంగ చివరిలో ఉన్న ఈ హల్మాత్ర వర్ణాలకి మనం హలంత్యం అనే సూత్రంతో ఇత్సంజ్ఞ చేసాం ఈ ఇత్సంజ్ఞా అంటే చివరిలో ఉన్న ఈ ఇత్సంజ్ఞా వర్ణాలతో మనం ప్రత్యాహారం అంటే ఎక్కడి నుంచి అయితే మనం తీసుకొని ఇప్పుడు అక్క అన్నామండి ఆ ఈ ఊ రు రు అనే వర్ణాలు వస్తాయి అంటే మనకి ఆకారం నుంచి రుల్ రు వరకు వర్ణాలు కావాలి అప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాము వర్ణాలు కావాలనుకుంటున్నాము అక్కడి నుంచి మొదటి వర్ణము ఎక్కడ వరకు కావాలనుకుంటున్నామో ఆ సూత్రంలో ఉన్న చివరి ఇత్సంజ్ఞావరణం ఈ రెండింటినీ కలిపేస్తాం అది ఒక ప్రత్యాహారం అవుతుంది దీన్ని ప్రత్యాహారం అని అంటారు ఈ ప్రత్యాహారం దానిలో దాని మధ్యలో ఉన్న వర్ణాలకి సంజ్ఞ అవుతుంది మొదటి ఉన్న వర్ణానికి సంజ్ఞ అవుతుంది ఉదాహరణకి ఇప్పుడు అక్కనే తీసుకుందాం మనకి అకారం నుంచి లృ వరకు కావాలి అప్పుడు మొదటి వర్ణం ఏమైంది అకారం ఇత్సంజ్ఞావర్ణం ఏమైంది అంటే రులుక్లోని కకారం ఈ అకారము ఆ కకారాన్ని రెండింటినీ కలిపేశాం అక్ అని తయారైంది ఇప్పుడు ఈ అక్ అనేది ఒక ప్రత్యాహారం ఇది ఒక సంజ్ఞ వేటికి ఈ అక్కని అంటే ఈ మొదటి నుంచి ఈ చివరికి మధ్యలో ఏమేం వర్ణాలు ఉన్నాయో వాటన్నింటికి అక్కని పేరు అలాగే మొదటి వర్ణమైన అకారానికి కూడా అక్కని పేరు అదే మనం ఈకారం నుంచి హయవరట్ లన్ వరకు తీసుకుందాం అనుకున్నాం అంటే ఈకారం మొదటి వర్ణం తర్వాత ఇత్సంజ్ఞావరణం ఏదవుతుంది లన్లోని నకారం ఈ రెండింటిని కలిపాం ఇండ్ అనే ప్రత్యాహారం అయింది ఇణ్ అనేది ఒక సంజ్ఞ దీ ఈ సంజ్ఞ వేటి వేటికి ఉంటుంది అంటే ఈ నుంచి మొదలుకొని నాకి మధ్యలో ఏమేమి ఉన్నాయో వర్ణాలు వాటన్నింటికి ఇండ్ అనేది పేరు అలాగే మొదటి వర్ణమైన ఈకారానికి కూడా ఇండ్ అని పేరు అప్పుడు ఈకారానికి ఇండ్ ఊకారానికి ఇండ్ రుకి ఇన్ లుకి ఇన్ వీటన్నింటికి ఇన్ అని పేరు అక్ ప్రత్యాహారంలో ఉన్నప్పటికీ ఈకారానికి అక్కని పేరు అదే గనక అది ఇన్ ప్రత్యాహారం అయితే అక్కడ ఉన్న ఈకారానికి ఇన్ అని పేరు అవుతుంది అంటే మనం ఏ ప్రత్యాహారం చేస్తే ఆ ప్రత్యాహారం మొదటి వర్ణం నుంచి చివరి వర్ణానికి మధ్యలో ఉన్న వర్ణాలన్నింటికి ఆ ప్రత్యాహారం పేరే వస్తుంది అలాగే ఆ ప్రత్యాహారం మొదటి వర్ణం ఏదైతే ఉందో దానికి అదే పేరు వస్తుంది దీన్ని ఈ సూత్రంతో తయారు చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు ఒకసారి మళ్ళీ సూత్రాన్ని విపులంగా చూడండి అంత్యేన ఈత సహిత అంటే అంత్యమందున్న ఇత్సంజ్ఞావర్ణాన్ని ఇత్సంజ్ఞావర్ణము ఆదిహి అంటే మొదటి వర్ణముతో కలిసి అంత్యేన సహిత ఆది అంటే చివరి ఉన్న ఇత్సంజ్ఞతో కూడిన మొదటి వర్ణము మధ్యగానం మధ్యలో ఉన్న వర్ణాలకు స్వస్యచ తనకు తాను కూడా సంజ్ఞ సంజ్ఞ అవుతుంది